సో ఇప్పుడు మనము ముప్పై తొమ్మిదో పాయింట్ అనుపి వెయ్యి వెయ్యం ఎండ్రేనో వశిష్ఠరై పోలే అనుపి అనుపివేయం ఎండ్రేనో వశిష్ఠరై పోలే అనుపివి అంటే పనిపించు అని వర్డ్ తమిళ్ అనుపు అనుపొంగి అంటే పంపించండి అని చెప్పడము అట్లా అనుపివేయం ఆ పనిపించేయండి అని చెప్పినానా వశిష్ఠుడు లాగా అని చెప్పేసి ఇప్పుడు పాయింట్ ఆమె చెప్తుంది సో మనం ఇంతకుముందు చర్చ చేసుకున్నాము ఈ పాయింట్ కొద్దిగా పార్ట్ ఒక సగము ముక్కల భాష ఇంతకుముందు మనం చర్చించుకున్నాము మీరు ఎప్పుడైతే విశ్వామిత్రుడు రెండు క్లాస్ గురించి మనం మాట్లాడిన విశ్వామిత్రుడు గురించి ఎంత కష్టపడినాడు ఎంత తపస్సు తీసుకున్నాడు తాను ఒక రాజుగుండి రాజర్షిగుండి తర్వాత ఒక బ్రహ్మర్షి అవడానికి ఎంత కష్టపడినాడు వశిష్ఠుతోటి పగతోటి ఏమేమి అయిపోయినాడు ఒక ఆవు కోసం వచ్చినవాడు ఆవును అడిగినవాడు తర్వాత నేను వశిష్ఠుడిలాగా ఆవాలని చెప్పేసి ఎన్ని తపస్సులు చేసి ఎన్ని తపస్సులు ఒక ఫలాన్ని పోగొట్టుకునేసి మళ్ళీ మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ మళ్ళీ పోగొట్టుకునేసి చివరికి ఎంత కష్టపడి వెయ్యి సంవత్సరాలు ఈ అన్న ఆహారం లేకుండా యజ్ఞ ఇది చేసేసి తపస్సు చేసి అది తిన్నప్పుడు మళ్ళీ ఇంద్రుడు వేరే రూపంలో వస్తే మళ్ళీ కోపపడకుండా అయ్యో ఇంతకుముందు కామంలో ఒకసారి పడినాను ఒకసారి కోపంలో పడినాను ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండలా రా రా నేను ఏదో బ్రాహ్మణుడు కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చినవా లా లోపలికి రా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టేసి తిండి పెట్టేసి మళ్ళీ వెయ్యి సంవత్సరాల తపస్సు చేసేసి ఆ బ్రహ్మర్షి పదవిని పొందినాడు బ్రహ్మదేవుడే బ్రహ్మర్షిని పిలిస్తే కుదరదు నాకు వశిష్ఠుడి ద్వారా నోటు ద్వారా రావాలా బ్రహ్మర్షి పదవి అని చెప్తే మళ్ళీ వశిష్ఠుడే బ్రహ్మర్షి రారా నీకు స్వాగతం అని చెప్పిన విషయాల గురించి మనము ఇంతకుముందు విశ్వామిత్రుడి గురించి చెప్పినప్పుడు విన్నాం ఇది మళ్ళీ ఆ విశ్వామిత్రుడు కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఆమె చెప్పిన మాటలు ఎవరి గురించి అంటే వశిష్ఠుడి గురించి చెప్తా ఉంది అది మనం కొద్దిగా తెలుసుకోదాం ఇప్పుడు వశిష్ఠుడి గురించి ఆమె <clears throat> చెప్తా ఉన్న విషయం ఏమంటే విశ్వామిత్రుడు వచ్చినడని తెలిసిపోయింది దశరథ మహారాజుగా దశరథ మహారాజు తెలుసుకున్న తర్వాత విశ్వామిత్రుడు వచ్చినని తెలుసుకున్న తర్వాత ఒకేసారి భయపడిపోయినాడు ఎందుకంటే ఈ సృష్టిలో ఇద్దరు చాలా కోపిష్టులు ఒకటి వచ్చి దుర్వాసమని ఒకటి వచ్చి విశ్వామిత్రుడు మేము ఇంతకుముందు విన్నాం కదా విశ్వామిత్రుడు ఓమ్మ పిల్లల్ని వదలలేదు సో అంత పిల్లలు మాట వినలేదంటే టక్క ఎక్కడ చేతుకు నీళ్ళు పోసుకున్నాడు శాపం పెట్టేసినాడు పోండ్రా ఏడు వందల జన్మలు కుక్క జన్మం తీసుకునేసని సొంత పిల్లల పైన కూడా కేర్ లేకుండా శపించిన గొప్ప గొప్ప మహాత్ముడు విశ్వామిత్రుడు ఇంకా ఈయన రాజ్యానికి ఒకేసారి వస్తే ఏం చేస్తాడా ఎట్లా ఓర్చుకుంటాడా ఏం చేస్తాడని భయంతో ఉన్నాడు ఇంకా డైరెక్ట్ వచ్చిన ఆయన రాగానే ఈయన అర్ఘ్య పద్యాలన్నీ పట్టుకునేసి పరిగెత్తినాడు ఆచమన తీసుకుని ఆయన పాదాలు కడిగేసి లోపల పిలుచుకుని వచ్చినాడు మంచి ఆసనం తెచ్చినాడు కూర్చోడానికి ఏం కావాలా నీకు ఏం సహాయం చేయాలో చెప్పు నేను వస్తానంటే ఆయన అన్నాడు నాకు నీతోటి ఏం పని లేదురా నాయన నీ కొడుకుతోటి పని ఉందని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు అరే రే మళ్ళీ మనం ఇంతకుముందు ఆ శ్లోకం అంతా తెలుసుకున్నాం కదా అహం వేద్మి అహం వేద్మి అని చెప్పే శ్లోకం ఇంతకుముందు ప్రవచనలు మనము తెలుసుకున్నాం ఇప్పుడు అక్కడ నుంచి యాక్చువల్లీ ఇది అక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసే విషయం యాక్చువల్లీ కానీ ఆ రోజే మొత్తం చెప్తే మళ్ళీ ఇక్కడ మనకు మాట్లాడడానికి కుదరదు ఇక్కడ మళ్ళీ ఎన్ని పాయింట్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి అక్కడ మనం అక్కడ ఎంతెంత అవసరమో అన్ని పాయింట్స్ మనం అక్కడ తెలుసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తెలుసుకుందామని చెప్పేసి అట్లా అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఈయన ఎవరని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి వచ్చినాడు ఆ రోజులో నాకు తెలుసు వశిష్ఠుడికి తెలుసు అన్నాడు అప్పుడు ఇప్పుడు వశిష్ఠుడు అనే మాటని గట్టి పట్టుకునింది ఆయన ఇది ఆ మాట చెప్పు ఆయనలాగా పనిపించుమన్నాడా వశిష్ఠుడు లాగా అని చెప్పేసి ఈ విషయాన్ని ఇప్పుడు ఆమె పాయింట్అవుట్ చేస్తోంది ఆమె ఒక తెలుసుకునే విషయం ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ ఉండింది ఆ రోజు ఏం చెప్పినాడు అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ వ్యక్తి ఏ చెమే సముపస్థిత ఆ రోజు ఏమన్నాడంటే అహం వెద్మి నీ కొడుకు ఎవరో నాకు తెలుసో అహం వెద్మి ఆత్మానం రామం సత్యపరాక్రమం ఆయన రాముడు ఆయన గురించి నాకు తెలుసు ఎంత గొప్పవాడు అని చెప్పేసి వశిష్ఠోపి మహాతేజ నాకు కాదు నీకంత డౌట్ ఉంటే వశిష్ఠుని ఒక మాట అడుగు వ్యక్తిచే చేమే సమపస్థిత తపస్సు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నీ కొడుకు ఎవరు అని చెప్పేసి అట్లని చెప్పి దశరథ మహారాజుకు అప్పుడు చెప్పినాడు ఇప్పుడు ఇక్కడ విషయం ఏమే ఇప్పుడు వశిష్ఠుడి నోటి ద్వారా నుంచి రావాల ఆ పాయింట్ నిమ్మ రేస్ చేస్తుంది వశిష్ఠుడిలాగా నేను చెప్పానా పనిపించుమని చెప్పినానా అని చెప్పేసి ఆ విషయం ఇప్పుడు చెప్తా ఉంది ఆ రోజు విశ్వామిత్రుడిలాగా నాకు తెలుసు అన్నానా రాముడు రాముడు నాకు తెలుసు అని చెప్పేసి విశ్వామిత్రులాగా నేనేమో చెప్పినానా లేదు కదా అని చెప్పి ఆ రోజు చెప్పింది ఇప్పుడేం చెప్తుంది వశిష్ఠుడిలాగా పంపి నీ బిడ్డని ఎంతటి పంపిమని చెప్పినానా అని చెప్పేసి వశిష్ఠుని గురించి మాట్లాడుతూ ఉంది దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆమె కోరిక ఏమంటే సారీ ఆమె పెంపుల రహస్యం ఆమె ఏం చెప్తుందంటే ఈ పాయింట్లో రాములు రాములు వారు విశ్వామిత్రులతోటి పోయేసి యజ్ఞరక్షణ కోసం పోయేసి ఆ మారేచ స్వభావు మళ్ళీ ఎన్నో రాక్షసులంతా సంవారం చేసుకునేసి వస్తారు వచ్చినప్పుడు విభూషణ్ దగ్గర నుంచి ఎన్నో సహాయాలు పడతారు దాని గురించి మేము తలుచుకున్నది ఇప్పుడు దేవుడు వాళ్ళతోటి పోయినప్పుడు దేవుడికి ఏమైనా లాభం అవుతుందా దేవుడికి ఏమైనా మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించేసి విశ్వామిత్రుడు ఆ రోజు విశ్వామిత్రుడు తీసుకుని పోవడానికి వచ్చినాడు వశిష్ఠుడు పనిపించేసినాడు అట్లా దాని గురించి మళ్ళీ ఈమె చర్చ పెడతా ఉంది దాని గురించి మళ్ళీ ఆమె డిస్కస్ చేస్తూ ఉంది మళ్ళీ అదే పాయింట్ గురించి ఇక్కడ ఏమంటే దశరథ మహారాజ్ భయపడిపోయినాడు దశరథ మహారాజ్ భయపడడానికి ముఖ్య కారణం ఏమంటే ఆయనకు తెలియదు ఇది సాక్షాత్ దేవాది దేవుడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు నా బిడ్డ ఇది ఏమీ తెలియలేని చిన్న బిడ్డ దీన్ని పోయేసి విశ్వామిత్రుడు తీసుకుని పోవాలనుకున్నాడే దీన్ని తీసుకుని పోయి ఏం చేస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు రకరకాలు చెప్తున్నాడు నేను వస్తాను నేను వచ్చేసి మీతోటి యుద్ధానికి వస్తాను నేను నేను క్షత్రియుడు కాబట్టి మీరేం భయపడే అవసరం లేదు ఎవరిని చంపాలని చెప్పండి ఎటువంటి రాక్షసులైనా నేను చంపగలుగుతాను మీతోటి మీరు మీరు సహాయం చేస్తే చాలంటే ఆయన నీ నీవు వచ్చే అవసరమే లేదు నీ కొడుకును పంపించాను అయితే ఎక్కడ కొడుకుల్ని పంపించేది ఏమిది పెళ్ళి ఏమి ఇంత చిన్న పిల్లల్ని పంపించడానికి గొడవలకి తీసుకుని పోతున్నాడు ఆ రాక్షసుల దగ్గర గొడవ పెట్టడానికి రామలక్ష్మణుని అడుగుతున్నాడు రాములు వారిని అడుగుతున్నాడు అయితే ఆ పిల్ల చిన్న పిల్లడని చెప్పేసి ప్రేమంలో ఆయనలో కుదరలే దశరథ మహారాజుకి పనిపించడానికి ఇంత చిన్న పిల్లలు పాప ఎక్కడ అది కూడా ఎవరి దగ్గరే రాక్షసుల దగ్గర యుద్ధం చేసుకోవడానికి ఇంత చిన్న పిల్లల్ని అడుగుతున్నాడు విశ్వామిత్రుడు అని చెప్పి ఆయన ఏం చేస్త చెప్తున్నాడు ఊన షోడశ వర్షమే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసే అరే వాళ్ళకి ఇంకా పదహారు సంవత్సరమే కాలేదయ్యా వాళ్ళని ఎక్కడ నేను యుద్ధానికి పనిపించదు ఒకసారి కుదరదని చెప్తే ఎక్కడ శాపం పెడతాడో భయము అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఊన షోడశ వర్షమే రామం రాజీవలోచనం జస్ట్ ఆయనకు పదహారు సంవత్సరాలు ఇంకా పదహారు సంవత్సరాలు కాలేదు రాజీవలోచనం మామూలుగా మనం పదహారు సంవత్సరాల వరకు ఒక పన్నెండు సంవత్సరాల వరకు మనం ఆ పిల్లోడి పేరే చెప్పాం వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు అనే చెప్పేస్తాం తర్వాత కొద్ది పెరిగిన తర్వాత వాళ్ళ ఒక పేర్లు మనకు మైండ్కి వచ్చేస్తాయి అంతవరకు ఏదైనా దూరంగా ఉంటే ఆ దశరథుడు కొడుకు అట్లా అంటాం మనం అట్లా ఈ చిన్న పిల్లోడు ఈ చిన్న పిల్లోడిని తీసుకుని చూసి ఏం చేస్తున్నాడు అక్కడ పోయి అదే దాని కూడా ఏం చెప్తున్నాడు ఏ రామం రాజీవలోచనం అంటున్నాడు అది ఆ తామర పూల లాంటి తామర దళ లాంటి ఆ కళ్ళు కలిగిన వాడు నా కొడుకు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాడు ఇప్పుడు తామర కళ్ళు అనేది పెళ్ళికి పెళ్ళికి కోసమైనా తీసుకుని పోయేది పెళ్లి కోసం కాదు కదా గొడవానికి యుద్ధం చేసుకోవడానికి తీసుకుని పోయేవాడు విశ్వామిత్రుడు ఎందుకు ఈ మాట ఈ మాత్రం ఈ మాటలు దశరథ మహారాజ్ చెప్పడానికి కారణం ఏమి అంటే అందమైన కళ్ళు కలిగిన వాడు ఎవరు రాముల వారు ఆ తామర దళ లాంటిది కళ్ళుంది ఆయనకు తామర దళల కళ్ళు అంటే ఎప్పుడు చల్లగా ఉంటాయి దానికి ఇంకా చల్లటి మనం మనం అనుకుంటాం కదా వాళ్ళది ఏ రూమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడికక్కడ నిద్రపోతారండి అని చెప్పేసి ఇట్లా చల్లగా బతికిన వాడు అంతపురంలో ఇప్పుడు పోయి అడవిలో అక్కడ పోయి పండుకోవాలంటే అది ఎంతో కష్టం ఉంది అది కుదరలేని పని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ నుంచి ఏమంటున్నాడంటే ఆ అందమైన కళ్ళు ఆ కళ్ళు ఎట్లా పూర్తిగా భ్రమరాలతోటి తామర పువ్వు ఎట్లా భ్రమరాలతోటి నిండి ఉంటుందా అట్లా భగవంతుని యొక్క కళ్ళు ఆ మకరందం ఉంటాయి కదా ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మిదలు వస్తాయి తామర తామర ఒక పూల చుట్ట తుమ్మిదలు వస్తాయి ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి అట్లా ఈయన ఎప్పుడు ఈయన కళ్ళ ద్వారా సదైకా ప్రియదర్శన ఎప్పుడు మంచి మంచి భక్తుల్ని మంచి మంచి దాసుల్ని చూసిన కళ్ళు ఒక్కసారి రాక్షసులను చూసి వాళ్ళ కుదురుతుందా అని భయపడుతున్నాడు దశరథ మహారాజ్ అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు రామం రాజీవలోచనం తామర పూల్లాగా ఉంటుంది తప్ప నా కళ్ళు తామర దళలాగా ఉంటుంది ఆయన ఎక్కడ యుద్ధం చేయగలుగుతున్నాడు సాయంత్రం అయితే అమ్మ పోర్స్ చేసేది ఒకటి తింటాడు అమ్మయ్య తినరా తినరా తినకుండా నిద్రపోదురా నిద్రపోదురా అంటే ఏదో ఒకటి తినేస్తాడు ఇంకా పుత్రవాసులను అనుభవించాలని ఆశతో వచ్చిన స్వామి కదా వామనవతారంలో తన కోరిక పూర్తిగా నెరవేరలేదు చిన్నపిల్లడికి వచ్చినాడు అతిథి కశ్యపుడికి బిడ్డలాగా వచ్చినాడు వామనదేవుడు వచ్చిన వెంటనే అక్కడికి పంపించేసినారు బలి మహారాజ్ దగ్గరికి అక్కడ నుంచి త్రివిక్రమ అవతారం తీసుకున్నాడు మళ్ళీ స్టోరీ మొత్తం అయిపోయింది అక్కడికి ఎండ్ అవుతుంది మళ్ళీ బలి మహారాజ్ ఇంటికి పోయి అక్కడ పోయి కూర్చొని వేస్తున్నాడు అయితే ఈ సన్ ఈ జన్మలు కొద్దిగా పుత్రవాస్తవ్యాలను అనుభవించాలని వచ్చినాడు అంత ఈజీగా పోయే ప్రసంగం లేదు సాయంత్రం అయితే ఎక్కడో ఒక చోట తినేసి అక్కడే పండుకునేది వద్దు వద్దు పోయి మంచి కడుపు నిండా తినేసి పండుకోమంటే నాకేదో కొద్దిగా ఇచ్చి నాకు బోర్స్ చేయొద్దు రాత్రి నాకు చాలు నాకు ఇంతే చాలు అని చెప్పేసి ఏదో కొద్దిగా తినేసి అట్టి ఎక్కడంటే అక్కడ నిద్రపోయేది ఎందుకంటే అక్కడ ఈయన అదంతా మైండ్లో పెట్టుకునే చెప్తున్నాడు రామం రాజీవలోచనం ఈ తామర ఒక తామర దళలు ఏం చేస్తాయి సూర్య అస్తమైతే ముడుచుకుని పోతాయి ఇంకా అది మళ్ళీ అది ఇట్లా మనకి ఎక్కడ తామర ఎక్కడుందో కనపడదు అట్లా ఈయనైతే సాయంకాలం అయిపోయిందంటే పడుకునేస్తాడు మా దేవుడు మా బిడ్డ రాముడు ఈవినింగ్ అయిపోయిందంటే ఎక్కడ ఎక్కడంటే అక్కడ నిద్రపోయేస్తాడు ఇంకా వీళ్ళ అమ్మ నాయన వెతుకుని పోలా ఈయన ఎక్కడ పండుకున్నాడు బెడ్డులు పండుకోకుండా హంసతులిక తల్పం పైన పండుకోకుండా ఎక్కడంటే అక్కడ పండుకునేస్తాడు ఆకలి పోతే తినేసి సాయంకాలము టక్క నిద్రపోతాడు ఇంకా ఒక దశరథ మహారాజు కాలు పట్టుకునేసి కౌశల్య తల పట్టుకునేసి ఇద్దరు పట్టుకుని అక్కడ బెడ్లు పోయేలా చిన్నపిల్లలు ఎక్కడంటే అక్కడ నిద్రపోతారు కదా సాయంకాలం అయితే అట్లా చాలా పెరిగిన వరకు రాములు వారు నిద్రపోకుండానే కాదు ఆ పుత్రవాసులేని తల్లిదండ్రుల ఒక ప్రేమ ఏమని తాను తెలుసుకోవాలని ఆశతోటి వచ్చినాడు కాబట్టి వైకుంఠం నుంచి తాను అనుభవించే తీరాల దానిని గట్టికున్నాడు ఆ విషయంలో చాలా పెరిగినప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ పనుకునేది తర్వాత వీళ్ళు వచ్చేసి కష్టపడి ఆ ముసలోళ్ళు ఇద్దరు పట్టుకొని లేపేసి కాలు కడ తలకడ ఇద్దరు పట్టుకొనేసి పోయి బెడ్లు పండుకోబెట్టేస్తే మళ్ళీ అమ్మ నేను నిన్న ఎక్కడ పండుకున్నాను మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చినా నేను ఆ రూమ్లకు పండుకున్నానని మళ్ళీ పొద్దున్న ఏం తెలియనట్టు మాట్లాడుతుంటాడు అయితే ఈయన అదే విషయం చెప్తున్నాడు రామం రాజీవలోచనము ఆయనకు అస్సలు ఆ తామర పువ్వు లాంటి కళ్ళు ఉంటుంది సాయంత్రం అయితే నిద్ర వచ్చేస్తాయి ఆయన్ని తీసుకుని పోయి రాక్షసులు ఎప్పుడు డే టైం కూడా పెట్టుకోరు వాళ్ళకి బలం ఎప్పుడు రాత్రి అయితేనే ఫుల్ పవర్ ఉంటాయి రాక్షసులకు రాత్రి అయితే బలం ఎక్కువ వాళ్ళు రాత్రి గొడవకు వస్తారు పగలపూట యజ్ఞాలకి ఏం రారు వాళ్ళు రాత్రి యజ్ఞం జరుగుతూ ఉంటే అట్లే కంటిన్యూ యజ్ఞం జరుగుతూ ఉంటే అప్పుడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తారు యజ్ఞాలకి ఇప్పుడు ఈయనేమో తీసుకుని పోయి ఆ రాత్రి గొడవ పెట్టడానికి కోసం ఈయన ఈయనైతే రాముడైతే రాత్రి అయితే నిద్రపోతాడు ఆ భయము ఈయనకు దశరథ మహారాజుకు ఈ పిల్లోని పట్టుకునేసి గొడవకు అక్కడ తీసుకుని పోయేసి ఈ పిల్లలు అక్కడ పోయేసి నిద్రపోతే ఆ రాక్షసులు ఎక్కడ ఈ పిల్లల్ని చంపేస్తారా అని చెప్పేసి భయం అందుకంటున్నాడు నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి చెప్తున్నాడు ఈయన ఆయన విశ్వామిత్రుడు తెలుసు ఈయన ఎవరు అని చెప్పేసి ఈయన సాక్షాత్ దేవాది దేవుడు అని ఆయన బ్రహ్మర్షి ఆయనకు బాగా తెలుసు అయితే దశరథ మహారాజుకి ఈ విషయం తెలియదు దశరథ మహారాజ్ తన కొడుకని ఆ మూడ్లో ఉన్నాడు భగవంతుడు రాముడు కూడా ఎక్కువ చూపించడానికి పోలేదు తాను దేవుడని నిరూపించుకోవడానికి పోలేదు కొన్నిసారి బై మిస్టేక్ వచ్చేసింది కానీ బయటకు ఆ జటాయుకు మోక్షం ఇచ్చినప్పుడు జటాయు గురించి వస్తాయి తర్వాత అటువంటి సందర్భంలో కొద్దిగా బయటకు వచ్చింది కానీ లేకుండా అది అతను బయటికి రాదు అంతే సైలెంట్గా ఉన్నాడు తాను దేవుడని నిరూపించుకోవడానికి పోలేదు మర్త్యావతారం మర్త్య శిక్షణ మనుషులాగా పుడతాను మనుషుల్ని తాను నిగ్రహిస్తానని చెప్పేసి అందరినీ కంట్రోల్ పెట్టుకుంటానని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చినాడు ధర్మం రామో విగ్రవాన్ ధర్మ ధర్మం అంటే ఏమని నిరూపించడానికి వస్తానని చెప్పేసి ఆ విధంగా ఉన్నాడు కానీ తాను దేవుడని ప్రూఫ్ చేయడానికి ఏం రాలే రాముల వారు సింపుల్గా ఉన్నాడు అన్ని చో అన్ని సందర్భంలో అయితే ఆయన అంటున్నాడు ఆ నా బిడ్డ సాయంత్రం అయితే నిద్రపోతుంది నా నా యుద్ధ యోగ్యత అస్య ఆయనకు జ గొడవ పెట్టుకునేంత శక్తి అందరు లేదు సాయంత్రం అయితే నిద్రపోతే ఆయన లేపలేక లేపలేక మేము ఇంకా చేతులు కాళ్ళు పట్టుకునేసి బెడ్లపై పడుకోబెట్టేస్తున్నాము అటువంటి పరిస్థితులు ఉంటాడు మా బిడ్డ ఈయన నీవు తీసుకుని పోయి ఆ అడవిలో ఆకు పైన పండుకోబెట్టేసి మళ్ళీ నైట్ అయితే మళ్ళీ ఆ రాక్షసులతోటి యుద్ధం చేసే శక్తి మా బిడ్డకు లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కానీ ఆయన చెప్పే ఉద్దేశం ఏమి ఆయన ఎట్లా చూస్తున్నాడు భగవంతుని ప్రేమ దృష్టిలో చూస్తున్నాడు అయితే వశిష్టాది మునులు విశిష్ట విశ్వామిత్రులు ఏ ఒక్క దృష్టిలో చూస్తున్నారు భగవంతుని జ్ఞాన దృష్టిలో చూస్తున్నారు వాళ్ళకు తెలుసు భగవంతుడు ఎవరని చెప్పేసి కానీ వాళ్ళకిన్న కూడా పవర్ ఏదు ప్రేమం వీళ్ళకు రకరకాల తపో దృష్టి ద్వారా వాళ్ళు తపస్విలు కాబట్టి ఆ విధంగా చూస్తున్నారు కానీ అది అక్కడ భగవంతునికి అది అవసరం లేదు కదా భగవంతుడు దానికిన్న గొప్పదేతు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా ప్రేమం కోసం అవుతాడు కానీ ఒక జ్ఞానాలకు తపస్సులకు అటువంటి దానికైతే భగవంతుడు ఏం వశం కాడు అంత సులభంగా భగవంతుడు ఆయన కూర్చున్నవాడు భగవంతుడని తెలుసు ఈయనేమనుకుంటున్నాడు నా బిడ్డ ఏ దాశరథి అని చెప్తే పరిగెత్తుకుని వస్తున్నాడు ఆ నాన్న పిలిచినవా అని చెప్పేసి ఈయన త్యాగరాజు అంటున్నాడు ఏమయ్యా మీ నాన్న పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వస్తున్నావా నేను పిలిస్తే రాకూడదని ఒక్కసారి కూడా ఓ అనకూడదా అని చెప్పేసి ఒక తెలుగు పాటలు అంటున్నాడు ఓ రఘువీరా అనేనే పిలిచిన ఓహో అనరాదా ఏమయ్యా మీ నాన్న పిలవంగానే ఓ అని చెప్పేసి పరిగెత్తుకుని వస్తున్నావే ఓ దాశరథి ఓ రఘువీరా అని చెప్పంగానే పరిగెత్తుకుని వస్తున్నావే ఓ అంటున్నావే నేను ఇన్ని పాటలు పాడినప్పుడు ఒక్కసారి కూడా ఓ అని అనకూడదు ఒకసారి నేను ఇన్నిసారి పిలిచినప్పుడు ఒక్కసారి ఓ చెప్పకూడదా మామూలుగా పిలిచినప్పుడు ఓ చెప్పాలి తిట్టిట్లో ఇంట్లో తిడతారు కదా ఏమి చెవులు వినపడదా అన్నిసారి పిలిచినప్పుడు ఓ అని చెప్పకూడదా అని అంటారు కదా అట్లా త్యాగరాజు అన్న త్యాగరాజు అన్నాడు ఏమయ్యా నేను ఒకసారి ఇన్నిసారి పిలిచినప్పుడు ఓ రఘువీరా అని నే పిలిచిన ఓహో అనరాధా ఒకసారి నువ్వు ఓ అని చెప్పకూడదా ఇన్నిసార్లు నీ గురించి పాడుతున్నాను ఇన్నిసార్లు నిన్ను పిలుస్తున్నాను నీవెందుకు ఎందుకు నాతోటి ప్రతిస్పంది ప్రతిస్పందించట్లేదని చెప్పేసి త్యాగరాజస్వామి చెప్తున్నారు అట్లా ఈయన ప్రేమంలో భగవంతుని చూస్తున్నాడు ఈయన ఆ దృష్టిలు చూడట్లే జ్ఞాన దృష్టిలు చూడట్లే ఎంతగాని ప్రేమ దృష్టి అనేది గొప్పదు ఉద్ధవుడు వాళ్ళకు గోపికలకు అది చెప్పాలా ఇది చెప్పాలని చెప్పి జ్ఞానం బోధించాలని వచ్చినాడు కానీ ఆయనలో ఏమైనా కుదిరిందా ఏం కుదరలే రాజరాణికి ఏమైనా కన్వర్ట్ చేయడం కుదిరిందా ఏం చేయలేదు అట్లా వచ్చినాడు వెళ్ళిపోయినాడు అంతే వాళ్ళని మార్చేస్తామని వచ్చినాడు వాళ్ళకి ఆత్మజ్ఞానం చెప్పేస్తానని వచ్చినాడు మంచి ధైర్యంలో కానీ వాళ్ళ కుదరలేదు అట్లా ఇప్పుడు ఈయన ఎవరు ఈయనకు సాక్షాత్ రాముడు ఈయన దేవుడయ్యా అది ఇది అని చెప్తే దశరథ మహారాజు ఒప్పుకునే పరిస్థితులు లేడు దశరథ మాత్రం ఏమని తెలుసా సాక్షాత్ కూర్చున్న స్వామి వచ్చేసి ఎంత పుణ్యం చేసి ఉంటారు దశరథ మహారాజు అంత గొప్ప దేవుడిని తన బిడ్డలాగా పెట్టుకోవాలంటే ఋషులకు మునులకు అంత భగవంతుడు దర్శనమిస్తే ఎక్కువ అంటే ఏదో కొన్ని నిమిషాలు దర్శనం ఇచ్చి పారిపోతాడు దేవుడు ఎక్కువ అంటే ఏదో కొద్ది మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవుడు అటువంటి దేవుడు పదకొండు వేల సంవత్సరము నాకు అంతపురంలో ఏదో కొన్నాడు ఒక పద్నాలుగు సంవత్సరాలు బయట తిరిగినాడు అది వదిలేస్తే మిగిలిందంతా అక్కడే ఉన్నాడు కదా అయోధ్యలో అన్ని పరిపాలన చేస్తూ పరిపాలన చేసేక ముందు దశరథ అంతపురంలో తిరుగుతూ ఉన్నాడు కదా అంత తన స్వామి అంత పెద్ద గొప్ప దేవాది దేవుడు వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎంత పుణ్యం చేసినాడు అలా దశరథ మహారాజును కౌశల్య ఇటువంటి దేవుడిని తీసుకోవాలని తన బిడ్డలాగా తీసుకోవాలంట ఎంత భావ్యం ఇది చేసుకోవాలంటే అప్పటి ఆ దేవాది దేవుడు వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఎంత భాగ్యం చేసి ఉండాలి వాళ్ళ అయితే వాళ్ళకి విషయం తెలియదు వాళ్ళ దేవాది దేవుడని వాళ్ళకి తెలియదు కానీ వశిష్ఠుడికి తెలుసు విశ్వామిత్రుడు తెలుసు అందుకు విశ్వామిత్రుడు చెప్తున్నాడు వశిష్ఠుని అడుగుమని ఇంతకుముందు చెప్పినాడు ఇప్పుడు వశిష్ఠుడు చెప్పాలని వెయిట్ చేస్తున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆయన పంపించు అని చెప్పేంతరకు వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే వశిష్ఠుడికి క్లియర్గా తెలుస్తాం ఇప్పుడు ఏ విధంగా చెప్పాలని ఆయనకు అర్థం కావట్లే తా కూర్చున్నాడినా దేవాది దేవుడు అని చెప్పేసి క్లియర్గా తెలుసు వశిష్ఠుడికి కానీ ఏ విధంగా చెప్పాలా దశరథుడికి ఏం ఆ విషయం తెలియదు కదా దశరథుని ఎట్లా కన్విన్స్ చేయడము దశరథుకి ఏ విధంగా చెప్తే దశరథ మహారాజుకి అర్థమవుతుంది ఈ విషయము అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ప్రేమం ఉండేవాడికి ఆ ప్రేమం ద్వారానే చెప్పాల ఏ ఈ వశి విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు తెలుసు కదా నీకు బ్రహ్మర్షి ఇప్పుడైతే బ్రహ్మర్షి కానీ రాజర్షి దానికి ముందు ఒక రాజు ఆ రాజర్షి అయినప్పుడు ఆ శివుడి దగ్గర తపస్సు చేసినప్పుడు ఎన్నో అస్త్రశస్త్రాలు ఎన్నో నేర్చుకున్నాడు జస్ట్ ఆయన శివుని ఒక ఆశీర్వాదంతో ఏమైనా ఇంతకన్నా క్లాసులు దాన్ని చెప్పుకున్నాం శివుడి దగ్గర ఇన్స్టెంట్ నాకు కావాలన్నాడు నేనేం నేర్చుకునిపోయేది దాన్ని జపం చేసుకునేది వేల సంవత్సరాలు అదంతా ఏం లేదు నేను అడుగుతున్నాను నాకు ఈ అస్త్రం కావాలంటే నాకు రావాలి అంతే నీవు తతస్థ చెప్పాలా అట్లా చాలా అస్త్రాలు పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అయిపోయినాడు ఇప్పుడు బ్రహ్మర్షి అయిన తర్వాత ఈ అస్త్రాలకి ఏం ఇంక పని లేదు ఇప్పుడు ఆయన కొట్టుమంటే కూడా కొట్టలేడు అందరు దండికి అస్త్రాలు ఉన్నాయి వశుడు చెప్తాడు దశరథ మహారాజుకు ఇప్పుడు మీని నీవు ఈ బిడ్డల్ని పంపించేస్తా రాముణ్ణి లక్ష్మణ్ణి పంపించేస్తే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాడు నీకు పెద్ద సంపదం దొరికినట్టు నీ పిల్లలకు అది ఎప్పుడుకన్నా యూజ్ అవుతాయి అన్ని శస్త్రాస్త్రాలు ఆయన దగ్గరనే రామ్ భగవంతుడికి అవసరం లేదు కానీ భగవంతుడికి ఇప్పుడు వాళ్ళ వెనకాల పోతే భగవంతుడికి ఏదో ఒకటి దొరుకుతుందని వచ్చి ఒక ఈయనకి మనసులు కలిగింది కదా వశిష్ఠుడకం రాములు ఇప్పుడు విశ్వామిత్రులతోటి పనిపించేస్తే రాముల వరకు అతిబల బల అన్ని విద్యలు నేర్చుకున్నాడు తర్వాత ఎన్నో అస్త్రాలు గిఫ్ట్గా ఇచ్చినాడు ఎన్నో వందలాది అస్త్రాలు రామాయణం తమ చదువుతో తెలుస్తాయి ఎన్ని అస్త్రాలు ఫ్రీగా ఇస్తాడు విశ్వామిత్రుడు ఈయనకి రాముల వరకు దాన్ని మైండ్లో పెట్టుకున్నాడు వశిష్ఠుడు దాన్ని మైండ్లో పెట్టుకునేసి దశరథ మహారాజుని రిక్వెస్ట్ చేస్తున్నాడు నీవు ఇప్పుడు పంపించేస్తే నీ పిల్లలకు పెద్ద లాభం దొరుకుతాయి పెద్ద సంపదమే దొరుకుతాయి అన్ని గిఫ్టులు వస్తాయి ఇప్పుడు నేను పంపించేస్తే దయచేసి పంపించేయి అని చెప్తాడు అనిపివేయి అనిపివేయి అంటే పంపించు వాళ్ళని అని చెప్పేసి వశిష్ఠుడు పోర్స్ చేస్తున్నాడు దశరథ మహారాజుని పంపించేయి పంపిస్తే నీ బిడ్డలకు మంచి జరుగుతాయి ఒకటే ఒక్కొక్కటి ఏమంటే రాముల వారైన ధైర్యం రా నమ్మకం ఎంత బలంగా నమ్మకం ఉందంటే తప్పకుండా ఆయన బయటికి వెళ్తే ఈయన దగ్గర ఎంత పవర్ ఉందని చెప్తే ఊహించలేము ఎటువంటి రాక్షసులను వీడు సంహారం చేసుకుని వస్తాడనే బలమైన ఒక దృఢమైన నమ్మకం ఉండింది వశిష్ఠుల వారికి దాన్ని ఈమె గుర్తుపెట్టుకోండి ఈ పెంపుళ్ళే ఈమె ఇప్పుడు దాన్ని దాన్ని మైండ్లో పెట్టుకొని ఆమె చెప్తా ఉంది అసలు నాకు ఆ వశిష్ఠుడిలాగా అంత బలమైన నమ్మకం లేదే ఈ దీన్ని నేను చూస్తున్నాను ఎట్లా చూస్తున్నాను దశరథ మహారాజు వాళ్ళ బిడ్డను చూసినట్లు ప్రతిరోజు వస్తాను తిరుకోళ్ళకి వస్తున్నాను వైతమ్మని దర్శనం చేసుకుంటూ నేను వెళ్తున్నాను నాకు ఒక్కసారి కూడా ఈ స్వామి ఇది ఆర్డినరీ కాదు ఈయన చూస్తే ఏదో సామాన్యంగా పడుకున్నట్లు కనిపిస్తున్నాడు కానీ ఈయన అనుకుంటే ఎంతెంత పెద్ద పెద్ద రాక్షసుల్ని క్షణమాత్రంలో సంవరం చేసి రాగలుగుతాడు అని ఆ నమ్మకం నాకు వశిష్ఠుడిలాగా రాలేదు అటువంటి దృఢ భక్తి వశిష్ఠుడు వశిష్ఠుడికి ఉన్నంత ఆ భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క పవర్ గురించి ఉండే నమ్మకము అంత శ్రద్ధ నాకు లేదే నేను ఎందుకు స్వామి ఇక్కడ ఉండాలా వశిష్ఠుడు ఒక హృదయంలో ఉన్నంత ప్రేమ రాముల వారిని ఇప్పుడు పనిపిస్తే రాముల వారికి ఎన్నో ఆయుధాలు గిఫ్ట్గా ఇస్తాడు ఏమేమో ఆయన ఇస్తాడని చెప్పేసి ఆ రాముడికి దీనివల్ల మంచిది అని ఒక ఒక అభిప్రాయం కలుగుతుంది కదా ఆయన కలిగింది కదా ఇప్పుడు పంపిస్తే మంచిదని చెప్పేసి అట్లా నాకు రాలేదే ఇప్పుడు మనకు కూడా సొన్నిసారి మనం దేవుడిని ఊరేగింపు చేస్తాము ఊరేగింపు చేసినప్పుడు అరే దేవుడు అంతవరకు పోతే బాగుంటుంది అక్కడ చాలామంది ఉంటారు చాలామందికి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు రథయాత్ర మేము చేయాలంటే మనం ఆలోచిస్తాం జగన్నాథ్ని ఎక్కడొక తీసుకుని పోదాము ఏది మెయిన్ ఏరియా ఎంతమందికి దర్శనం దొరుకుతుంది ఎంతమందికి దీనివల్ల బెనిఫిట్ వస్తుంది ఎంతమందికి తెలుస్తాయి మన జగన్నాథ్ గురించి మన జగన్నాథ్ గొప్పతనం ఎంతమందికి ప్రచారం అవుతుంది మనం ఒక ప్లాన్ చేస్తాం ఇంతమంది దగ్గర తీసుకుని పోదాము అట్లా వశిష్ఠుడు అట్లా ప్లాన్ చేసుకున్నాడు ఇప్పుడు రాములు వారు బయలుదేరిపోతే వచ్చినప్పుడు రాముల వారికి అంత వస్తాయి రాముల వారు అంతమందిని ఉద్ధారం చేయొచ్చు ఇప్పుడు పోతే అట్లా నాకు రాలేదు వైతామనేది స్వామిని కొద్దిగా దూరం తీసుకొని పోతే ఇంకా పది మంది జాస్తి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు ఇంకా వైతామనేది స్వామి ఇంకా చాలామంది కృప చూపిస్తాడు అటు పోతే అట్లా నాకు ఆయన ఒక కృప గురించి కానీ ఆయనకు ఆయనకు అక్కడ పోతే ఆయనకు లాభం భగవంతుడికి ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు భగవంతుడికి ఏదో పాలో పండ్లో వాళ్ళు కూడా గుడికి వస్తారు మళ్ళీ రెగ్యులర్గా ఏదో ఇస్తూ ఉంటారు ఈ విధంగా మా గుడి బాగా డెవలప్ చేసుకోవచ్చు వైతామనేది స్వామికి ఇంకా బాగా సంపాదించవచ్చు విశ్వమిత్రుడు వశిష్ఠుడు ఆశపడినాడు కదా రాములు వారిని పంపించేస్తే వచ్చినప్పుడు అదో పట్టుకొని వస్తాడు ఇది పట్టుకొని వస్తాడు గిఫ్ట్గా అని చెప్పేసి అట్లా నా నేను స్వామిని పంపిలే నాకు ఆ కోరిక రాలేదా స్వామిని తీసుకుని పోయి అటు పోవాలా ఇటు పోవాలా వచ్చినప్పుడు స్వామికి ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు ఇస్తారు స్వామికి నాలుగు రోజు వాడచ్చు <laughs> అగరబత్తి ఇచ్చినా కానీ ఒక ఐదు రోజు స్వామికి యూజ్ చేసుకోవచ్చు అంతేకాదు స్వామి అక్కడ పోతే ఎంతోమందిని ఉద్ధారం చేస్తాడు అటువంటి అంతకను వశిష్ఠుడిలాగా ఈయన సామాన్యమైన ఒక వ్యక్తి కాదు ఊరికినే పండుకున్న స్వామి కాదు ఈయన లేచి నడుచుకొని పోతే ఎటువంటి దుష్ట శక్తులను కూడా సంవరం చేసుకుని వస్తాడు అంత శక్తి కలిగిన వాడు మా స్వామి వైతం అనేది అటువంటి నమ్మకం నాకు రాలేదు స్వామి ఆ వశిష్ఠుడికి ఆయన ఒక హృదయంలో ఉండే నమ్మకము నాకు రాలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఉండి ఏం ప్రయోజనం ఉంది ఈ ఏరియాలో అని చెప్పేసి ఆమె ఈ మాట ద్వారా చెప్తా ఉంది అనుపివేయుం ఎండ్రేనో వశిష్ఠరే పోలే నేను చెప్పలేదు కదా లాగా పంపించండి ఆ బిడ్డకు మంచి జరుగుతుంది మీరు పంపిస్తే వచ్చినప్పుడు మంచి అష్టశస్త్రాలతోటి వస్తాడు ఆయన విశ్వామిత్రుని ఒక అనుగ్రహాలతోటి విశ్వ రాముల వరకు ఒక అనుగ్రహం అవసరం లేదు ఆయన ఒక భౌతికమైన దృష్టిలో అయినా కానీ లాభం ఉంది అని చెప్పేసి దేవుడికి ఏమీ దేవుడికి అగరబత్తి అరటిపండు ఫ్లవర్స్ అవసరం లేదు మనం నిర్ధరించుకోవడానికైనా కానీ ఎవరైనా భక్తులు ఇస్తే వాళ్ళు దానికి ఉద్దారం పడతారు వాళ్ళని వాళ్ళకి లాభం దొరుకుతాయి కదా ఆ విధంగా మైండ్లో పెట్టుకునేసి ఈమె ఎన్ని విషయాలు చెప్పింది వశిష్ఠుని ఎన్న వశిష్ఠుని యొక్క సేవని మైండ్ గుర్తుపెట్టుకునింది చూడండి ఇంత చిన్న విషయం పంపి అని ఒక వర్డ్ ఆ దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉందని చెప్పేసి మనం కొద్దిగా దాన్ని డిగ్ డిగ్ చేస్తే అర్థమవుతుంది అంటే కొద్దిగా దూచి చూస్తే దీని వెనకాల ఇన్ని మైండ్లు పెట్టుకునేసి ఆమె చెప్పిందే ఈ విషయము అనిపివేయి ఎండ్రేనో వశిష్ఠరైపోలే నాకు ఎటువంటి ఒక థాట్స్ రాలేదు కదా స్వామి స్వామిని పనిపిస్తే పది మంది ఉద్ధారం అవుతారు స్వామి కూడా గుడికి ఏదో ఒకటి డబ్బులు వస్తాయి గుడికి ఏదో మంచి చేస్తారు లేకుండా ఈయన బయటికి వెళ్తే అంత దూరం పోతే అంత దూరంలో ఏ ఒక్క దుష్టశక్తి కూడా ప్రవేశం చేయదు ఆ ఊరంతా సాత్వికంగా ఉంటుంది మంచిగా ఉంటుంది భగవద్భక్తులు ఇంకా ఇంకా అవతారం తీసుకుంటారు ఈయన దృష్టి ఎక్కడెక్కడ పడతాయో అంతా ఆ భక్తులు ఒక హృదయంలో ఉండే చెడు లక్షణాలంతా పోయి మంచిగా తయారవుతారు లేకుండా పరమ దుర్మార్గుల అటే సంవరం చేసి వస్తాడు భక్తులకు ఇబ్బంది పెట్టేవాళ్ళ అటే నాశనం చేసుకుని వస్తాడు అటువంటి నమ్మకం అంతా నాకు రాలేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆమె చెప్తుంది నాకు ఏ అర్హత లేదు ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి చెప్తే రామాంజుల వారు ఇంకా ఆమె ఏం చెప్తుందని చెప్పేసి విషయం మనము రేపు తెలుసుకుందాము జగద్గురు శిల ప్రభుపాదకి జయ శిల గురుదేవ్కి జయ నితాయ గోరు ప్రేమనందే హరి హరి బోల్